నిన్న తిరుమలిసే ఆడవారి గురించి కొన్ని విషయం మనము చర్చించుకున్నాము దాంట్లో ఆయన ఎట్లా వేరే వేరే మతాల గురించి తెలుసుకున్నాడు అంటే ఈ యొక్క పెంపుళ్ళ రహస్యంలో ఆమె చెప్పే మాట ఏమంటే ఆరైందు విట్టేనో తిరుమలిసే ఆడవారు పోలే ఆరైందో విట్టేను అంటే రీసెర్చ్ ఆరైందంటే రీసెర్చ్ అంటే పరిశోధనం చేసి చేసి వదిలేసినా నేను తిరుమల శాణ్వార్ లాగా అని చెప్పేసి మనం మనము నిన్న తెలుసుకున్నాం కదా ఆయన సాంఖ్య మతము పతంజలి పతంజలి యొక్క సూత్రము సంఖ్యాశాస్త్రము మాయావాదము తర్వాత శూన్యవాదము శూన్యవాదము అట్లా వేరే వేరేదన్నీ ఆయన తెలుసుకునేసి లాస్ట్కు శైవ శైవుడు అవుతాడు శైవుడు అయిపోయి తర్వాత అక్కడ కూడా ఆయన ఒక పరిపూర్ణతని ఆయనకు దొరకలేదు తర్వాత పెయ్య ఆడవారు వచ్చేసి ఆయన్ని పూర్తిగా మార్చేసినాడు విష్ణు భక్తుడు అయిపోయినాడు విష్ణు భక్తుడు అయినప్పుడు సాక్షాత్ శివుడే వచ్చినా కానీ ఏ మాత్రమో ఆయన తర్వాత కలత చెందకుండా అంటే శివుడి దగ్గర కూడా ఏమాత్రం గొడవ అంత ఇది కాకుండా జస్ట్ ఆయన ఒక్క విష్ణు భక్తిలో ఆయన ఎంత దృఢంగా ఉన్నాడో నాకు ఏం కావాలన్నా అది విష్ణువే అన్ని సమకూరుస్తాడులే అని చెప్పేసి ఎంత స్థిరంగా ఉన్నాడని చెప్పేసి నిన్న మనము తెలుసుకున్నాము తర్వాత ఈరోజు మనం అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాము ఆయన అట్లా భక్తి సారా అనే ఒక పేరు వచ్చేసింది శివుడు ఆయన అన్ని రకాల శాస్త్రం తెలుసుకొని అన్నిటికి సారమైనది శ్రీహరి యొక్క భక్తి అది తెలుసుకున్నాడు హరిభక్తి తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నాడు కాబట్టి ఆయనక భక్తి సార అనే పేరు వచ్చింది మన మీరు చాలాసారి విని ఉండొచ్చు అనంత అనంత ఆళ్వారు ఒక స్టోరీలు విని ఉంటారు ఒక వైశ్యుడు అంటే ఒక కోడిలాగా ఉంటాడు కోడి మీరు చూడండి ఆ చెత్తంతా అట్లే పెరికి పెరికి పెరికి దాంట్లో ఏది సారమో దానికి ఏది మెయిన్ కావాలన్నా అది మాత్రం తీసుకుంటుంది అయితే అంతవరకు అది కాళ్ళు రెండు కాళ్ళతోటి ఆ చెత్తని అవతల యువతల చేస్తాయి దానికి కావలసిన వస్తువు మెయిన్ సారం ఏం దొరుకుతుందో అది తినేస్తాయి అంటే సారం ఇప్పుడు ఒక మనం అరటి పండు కొంటాము దాంతో ఒక తొక్క తీస్తాం దాంట్లో మనకు మెయిన్ పండు కావాలా ఆ పండు మనము తినేస్తాం దాంట్లో సారం వచ్చి ఆ లోపల ఉండే పండు ఒక నేరడ పండు తింటాము దాంట్లో వచ్చి ఆ పండు తిన్నప్పుడు ఆ పెద్ద విత్తనాలు వస్తాయి విత్తనాలు వచ్చినప్పుడు ఆ విత్తనాన్ని పడేస్తాము ఇది మాత్రం తినేస్తాము ఆ పండు తినేస్తాము అట్లా ప్రతి ఒక్క దాని సారం ఇప్పుడు పండుకొని ఉంటాము పడుకున్నప్పుడు మనకు ముఖ్య సారం ఏమే మంచి నిద్ర పడాలి అప్పుడు భార్య ఎక్కడ ఉంది బిడ్డ ఎక్కడ ఉంది మన ఫోన్ ఎక్కడ ఉంది అన్నీ మనం మర్చిపోయి మంచిగా నిద్రకి ఇంపార్టెంట్ ఇస్తాం అట్లా దాని సారం అంటే అలసిపోయినాం మంచి నిద్ర పోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ సారము తెలుసుకున్నాడు ఏదైతే మనకు అవసరమైనది ఏది మనము తెలుసుకొలిసింది అని చెప్పేసి విషయం తెలుసుకున్నాడు తర్వాత ఆయన ఒక విష్ణు భక్తిలో బాగా స్థిరమైనాడు స్థిరమై ఉన్నప్పుడు ఆయన ఒకప్పుడు ఏమైందంటే ఒక యక్షుడు అంటే శుక్తిహార అని చెప్పి ఒక సిద్ధ పురుషుడు ఆయన ఒక పులి పైన పోతా ఉన్నాడు పైనుంచి పులి పైన పోతా ఉంటే సడన్లీ ఆ పులి అక్కడ కిందకు దిగుతాయి కిందకు దిగేసి కరెక్ట్ ఈ తిరుమలి శాళ్వారు ఉన్న చోట దిగుతాయి తిరుమల శాళ్వారు అంత గొప్ప వైష్ణవుడు కానీ ఒక చినిగిన బట్టలు ఒక పాత బట్ట వేసుకునేసి ఆ పూలు ఏదో కరెక్ట్ సర్దుతా ఉన్నాడు పూలు కుట్టడానికి ఏదో రెడీ అయినాడు అన్ని ఫ్లవర్స్ అన్నీ తీసేసి అన్నీ రెడీ చేసి దారము ఇదంతా రెడీ చేసి ఒక ఆయన పని చేస్తూ ఉన్నాడు అట్లా ఆయన చేస్తూ ఉంటే ఈ పులిలు పులి పులి పైన కూర్చొని పోతా ఉన్న ఈ శుక్తిహార అని చెప్పేసి ఆ సిద్ధ పురుషుడు కిందకు దిగుతాడు పులి కింద పులి కిందకు దిగుతాయి అట్లా కిందకు దిగినప్పుడు ఈయన ఏం చేస్తాడు అక్కడ సిద్ధ పురుషుని చూస్తాడు ఆ పులి కూడా అక్కడే ఒక చిన్న పిల్లి లాగా వచ్చి సైడ్లో పనుకొనేస్తాయి అక్కడ అది అక్కడ పండుకొని ఉంటుంది ఇది వచ్చేసి ఈ శుక్త పురుషుడు సారీ ఆ సిద్ధ పురుషుడు శుక్తిహార అని చెప్పేసి సిద్ధ పురుషుడు ఆయన ఏం చేస్తాడు ఈయన దగ్గరకు వచ్చేసి స్వామి నీకు నీకు ఏం కావాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే తన ఒక సిద్ధి ద్వారా ఆయనకు ఒక మంచి పట్టు వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు పట్టు వస్త్రాన్ని అనుగ్రహిస్తే ఈయన ఏం చేస్తాడంటే తిరుమల శాడ్వార్ ఆయనకు ఒక మంచి ముత్తు రత్న మాణిక్యంతో కలిసిన ఒక కవచాన్ని అనుగ్రహిస్తాడు నీవు ఇది పెట్టుకో అని చెప్పేసి అంటే నాకేం కరువు లేదు ఒక వైశ్యుడు ఎంత సరళంగా ఉండాలని ఉన్నాను కానీ నాకు నీకు ఎక్కువ సిద్ధులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక మంచి కవచాన్ని ఇచ్చేస్తాడు అవి భయపడిపోతాడు అబ్బా ఈయనేమే ఇంత ఒక సిద్ధి అంత ఉన్నప్పుడు కూడా ఇంత సరళంగా ఉన్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఇంతటి ఇంకా మాట్లాడే ప్రయోజనం లేదు ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిదని ఆయన అనుకుంటున్నాడు అయితే అక్కడ నుంచి ఆయన పోయే ముందు ఇంకొక ఇంకొకసారి ఆయన చెక్ చేద్దామని ఏం చేస్తాడంటే మంచి ఆయన మెడ నుంచి శుక్తిహార ఏం చేస్తాడు మెడ నుంచి ఒక మాల తీసుకునేసి స్వామి జపం చేసుకోవడానికి పెట్టుకోండి మీకు త్వరలో దీంట్లో సిద్ధి అవుతుంది అని చెప్పేసి అది బాగా మెరుస్తూ ఉంది మెరుస్తూ ఉంటే ఆయన మరి తిరుమల శాలలో ఏం చేస్తాడంటే తాను వేసుకున్న ఆ కంటి మాలని తాను వేసుకున్న తామర పూల మాలని ఇట్లా చూపిస్తాడు ఇట్లా చూపిస్తే అది మెరుస్తూ ఉంది ఊరు మొత్తానికి కనిపి కనిపించేంత ఒక కాంతి దాని నుంచి బయటకు వస్తాయి తాను ఒక సామాన్యమైన తులసి మాలను తాను ఒక వేసుకున్న తామర పూల తామర విత్తనంలో ఒక మాల చేస్తారు కదా దాన్ని ఇట్లా చూపిస్తాడు అట్లా చూస్తే ఆయన శుక్తిహార భయపడిపోతాడు ఓ ఎంత పెద్ద తపస్వి ఎంత పెద్ద యోగ సిద్ధిని పొందినాడు నేను పైనుండి అన్ని సిద్ధ పురుషులనే జయించి వచ్చినాను నాకే ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన కదా మూడుసారి ప్రదక్షిణ చేసి దండవాద ప్రణామం చేసి ఆ శుక్తిహార అని చెప్పేసి ఆ సిద్ధ పురుషుడు అక్కడ నుంచి బయలుదేరుతాడు ఈయన సరళంగా మంచిగా పూలమాలలు చేసుకునేసి దేవుడుకు మంచి ఆయన పని చేస్తూ ఉంటాడు అప్పుడు అదే సమయంలో ఇంకొక కొంకణ సిద్ధ అని చెప్పి ఒక రసవాది రసవాది అంటే ఆయన దగ్గర రస విద్యలు ఆయన సిద్ధిని పొందినాడు దేన్ని తాకిన కానీ అది బంగారం చేయొచ్చు అట్లాంటిది ఒక రసగుళికని ఆయన పెట్టుకున్నాడు ఒక రసగుళికని పెట్టుకునేసి ఒక చిన్న ఇది వస్తువు దాని ఏ దేనికి తాకిపిస్తే అది బంగారం చేస్తాయి అట్లాంటిది పెట్టుకున్నాడు ఈయన ఆ ఒక పవర్ తోటి వస్తున్నాడు ఈయన పేదరికని చూస్తున్నాడు తిరుమల శాడోడు ఇంత పేదవాడుగా ఉన్నాడే ఈయనకొక ఈ విద్య ద్వారా ఏమైనా సాయం చేస్తామని అని చెప్పేసి ఆ రసవాది కొంకణ సిద్ధ ఏం చేస్తాడంటే స్వామి దీంట్లో నీవు ఏం తాకినా కానీ బంగారం అవుతుంది చూడని చెప్పేసి అక్కడ ఉండే వస్తువుల పైన దాన్ని ప్రయోగం చేసి ఇదా ఇది నీ పెట్టుకో నీకు ఎప్పుడన్నా వాడుకోవచ్చు దీన్ని వాడుకున్న వల్ల నీవు బాగా ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు అని చెప్పేసి ఇస్తాడు ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే తిరుమల శాళ్వారు ఇట్లా ఇట్లా అని చెప్పి అక్కడక్కడ మనము చెమటంతా పడేసి కొద్దిగా డర్టీ ఉంటుంది కదా ఒళ్ళు పైన ఆ ఒళ్ళు పైన ఉండే చెత్తను ఒక చిన్న బాల్ లాగా చేసుకునేసి చిన్న ఉండలాగా చేసుకునేసి ఆయనకి ఇస్తాడు ఆ కొంకణ సిద్ధాకు ఇదే దీని నల్లగుంటుంది ఒక చిన్న ఇదిలాగా ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ లాగా దాన్ని పట్టుకుని వెనకిచ్చేసి దీన్ని నీవు దేనికైనా తాకిపించు అది బంగారం అవుతుంది అన్నాడు ఇంక ఇది నిజమేనా అని చెప్పేసి తిరుమళిసే ఆడవారు ఏం చేస్తాడంటే అక్కడక్కడ తిరుమళిసే ఆడవారికి ఇచ్చిన ఆ బ్లాక్ దాని ఒక ఒళ్ళు నుంచి వచ్చిన చెమట నుంచి వచ్చిన మట్టి ఆ దాన్ని తీసుకునేసి ఈ కొంకణ సిద్ధ ఏం చేస్తాడు నిజమేనా అని చెప్పేసి అక్కడ ఒక చిన్న చిన్న రాయి పైన దాన్ని చూ ప్రయోగం చేస్తాడు చూస్తే అదంతా బంగారం అవుతుంది అరే ఇంత శక్తివంతుడైన మళ్ళెందుకు ఇట్లా పేదవాడిలాగా ఉన్నాడు అని చెప్పేసి ఆ దాన్ని ఇట్లా పట్టుకునేసి దాన్ని ఏం చేస్తాడంటే విసిరేస్తాడు ఒక కొండకి విసిరేస్తే ఆ కొండ ఒక క్షణంలో బంగారం అయిపోతుంది అబ్బో ఈయన చాలా పవర్ఫుల్ పర్సన్ కొన్నాడని అని చెప్పేసి కొంకణ సిద్ధ కూడా ఇంత శక్తివంతుడు మళ్ళీ ఇంత సరళంగా ఎట్లా ఉండగలుగుతాడు ఇంత సిద్ధి పొందిన తర్వాత కూడా ఏమాత్రం అహంకారం చెందకుండా ఇంత మృదుగా ఎట్లా ఉండగలుగుతారని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఆయన కొంకణ సిద్ధ ఇంకా ఆయన కూడా ఇంతటి మనం ఏం పెట్టుకోలేం ప్రభావం అని చెప్పేసి ఆయన కూడా ఈయనకు దండం పెట్టేసి వెళ్తాడు అట్లా తిరుమల శాడ్వారి ఇంకా అక్కడ నుంచి తిరుగుతున్నారు తిరిగి తిరిగేసి అక్కడ ఒక ముగ్గురు ఆళ్వార్లు ఉంటారు వాళ్ళ గురించి ఇంకా మనం ముందు ముందు వచ్చే ప్రవచనలు వస్తాయి మొదలాళ్వార్స్ అంటారు ఆ మొదలాళ్వార్లు వాళ్ళు ఒక గుహ లోపల కూర్చొని చర్చ చేస్తూ ఉంటారు భగవంతు గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఈ తిరుమల శాడవారు అక్కడి నుంచి పోతూ ఉంటే ఆ కాంతి ఆయన పోయే కాంతి అంతా ఆ గుహ లోపల పోతాయి గుహ లోపల ప్రవేశం పోతా ఆ కాంతి ప్రవేశిస్తుంది వాళ్ళు స్వామిల వారు రావాలా రావాలా ఇక్కడ రావాలని చెప్పి పిలుస్తారు తిరుమల శాడవారిని తిరుమల శాడవారు ఆయన పేయి ఆడవారు కూడా ఉన్నారు ఎవరైతే ఈయనకి విష్ణుతత్వాన్ని బోధించినాడా ఆయన కూడా ఉన్నాడు అక్కడ లోపలికి వచ్చనేసి భగవంతుడి నుంచి మాట్లాడతారు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఈ మైసార క్షేత్రానికి వస్తాడు ఆయన పుట్టిన చోటకి వస్తాడు అక్కడ ఆయనకు ఒక ఇది కరువు కనిపిస్తుంది ఆయనకి శ్వేత మృత్తిక అని చెప్పేసి శ్రీ వైష్ణవులు తిలకం పెడతారు కదా శ్రీచూర్ణం ఒక రెడ్ కలర్ది పెట్టుకుంటారు మధ్యాహ్నంలో తర్వాత ఒక మనం గోపిచందనం పెట్టుకున్నట్లు వాళ్ళు ఆ శ్వేత మృత్తిక తెల్ల చూర్ణం తెల్ల కలర్ ఒక ఉంటుంది కదా తిలకంలో ఆ శ్వేత మృత్తిక కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అంతే ఆయన దగ్గర ఉండి ఆ శ్వేత మృత్తిక అయిపోయింది అప్పుడు కొండపైన ఉండే వెంకటేశ్వర స్వామి ఆయన కళలు వచ్చేసి ఏ దేనికోసం వెతుకుతున్నావు నీవు నేరంగా తిరువేక అంటే కాంచీపురం తిరువేగ అక్కడికి వెళ్ళు అక్కడ అనంత సరోవర అనంత సరస్సు ఉన్నాయి అక్కడ ఫుల్ నీకు ఎంత కావాలంతా నీకు శ్వేత మృత్తిక దొరుకుతుంది అంటే ఆ తిలకానికి వాడే ఆ తెల్ల కలర్ రంగులుండే ఆ గోపిచందన్ లాంటివి అంటు అటువంటిదే శ్వేత మృత్తిక శ్రీ వైష్ణవులు వాడేది అయితే అది నీకు అక్కడ దండిగా ఉన్నాయి నీవు అక్కడికి వెళ్ళని చెప్తారు శ్రీనివాసుని యొక్క కొండపైన ఉండే బాలాజీ యొక్క మాట వినేసి అక్కడికి వెళ్తాడు మైసార క్షేత్రం నుంచి కాంచీపురంకి వెళ్తాడు కాంచీపురంకి వెళ్ళేసి కాంచీపురంలో ఆయన ఇది చేస్తాడు కాంచీపురంలో అక్కడ పూర్తిగా భగవంతుని ఆరాధన చేస్తాడు రాత్రి పగల పూజలు చేస్తాడు అప్పుడు ఆయన శిష్యుడైన కణికండను అక్కడ మళ్ళీ కలుస్తాడు మీకు ప్రవచనం ముందు నేను చెప్పినాను కణికండను ఎట్లా అవతారం తీసుకున్నాడు అని చెప్పేసి అట్లా కణికండను ఆయన కలుస్తాడు కణికండను కలిసేసి కణికండనుకు ఆయనకు మంచి మంచి గురు శిష్యులు ఇద్దరు కూడా మంచి ప్రేమంలో వాళ్ళు ఉంటారు అప్పుడు ఈ కణికణను రోజు ఈయనకు సేవ చేస్తూ మధుకరి చేస్తూ అన్ని చోట్ల తిరిగేసి భగవద్భక్తి గురించి పాటలు పాడుకొనేసి ఏదో దొరికిన భిక్షతోటి గురువు శిష్యులిద్దరూ కలిసి మంచిగా భోజనం చేసి మంచి ప్రసాద్ తింటా ఉన్నారు అంటే ఆయనకు అంత శక్తి ఉంది ఆయనకు అప్పుడు కూడా ఆయన ఏ మాత్రము కదల్లే ఏ మాత్రం చలన వలనము లేదా మంచిగా ఉంటాడు అప్పుడు అంటే తనకు ఆ సంపద ఉందని చెప్పేసి తనకు ఇంత సిద్ధులు ఉన్నాయని చెప్పేసి తాను ఎక్కడ పోకుండా నేను ఈ సిద్ధి ద్వారానే బతకచ్చు అతనితో ఎక్కడైనా ప్రదర్శన చేయలేదు శుద్ధమైన హరిభక్తిని మాత్రం చేస్తూ ఉన్నాడు మధుకరి వృత్తి చేసుకునేసి హ్యాపీగా బతుకుతున్నారు గురు శిష్యులు అట్లా ఈ కణికణను కూడా అన్ని చోట్ల తిరిగేసి మంచిగా భక్తి చేసుకునేసి గాయనం చేసుకుని భగవంత్ భగవద్గీతను భగవంతుని యొక్క గుణ గుణకీర్తనలు పాడుతూ ఆయన ఏది దొరుకుతుందా మధుకరి వృత్తి ద్వారా దాన్ని తీసుకుని వచ్చేసి భగవంతుడు నైవేద్యం పెట్టి ప్రసాదం శేషం తీసుకుంటా ఉన్నాడు అట్లా చిన్న ఆశ్రమము అక్కడ ఒక మాతాజీ రోజు సేవ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు ఒక ముసలమ్మ రోజు ఆ ఇంటి ఇలా ఆశ్రమం ముందు మంచిగా ఊడ్చిపెట్టడము తర్వాత పేడేసి నీట్గా దాన్ని క్లీన్గా పెట్టుకోవడం అన్ని చోట్ల తర్వాత వీళ్ళకి కావలసిన పొద్దున పూజ పూజలకు కావలసిన తులసినంతా కలెక్ట్ చేసుకునేసి పాత్రలు పెట్టడము ఏదైనా పండ్లు పా ఏదైనా పాలు వీళ్ళకి ఎంత బయటకు పోయి కొనవలసిన ఐటమ్స్ ఏమైనా ఉంటే తెచ్చిపెట్టడము ఈ విధంగా అన్ని రకాల సేవ చేస్తూ ఉండింది అన్ని రకాల సేవ చేస్తుంటూ తిరుమల ఆడవారు ఈమె యొక్క సేవలు మెచ్చుకున్నాడు ఒక్కసారి ఆయన తన యొక్క భగవద్ధ్యానం నుంచి కళ్ళు తెరిచినాడు కళ్ళు తెరిస్తే ఈ ముసలమ్మ ఇంటి ముందు ఊడుస్తూ ఉంది ఒళ్ళు సహకరించట్లేదు సారి కొద్ది గట్లే పైకి లేపేసి ఒళ్ళు వంచేసి ఒక చిన్న చీపర చీపర కట్ట ఉంది చీపర పుల్ల దాని చీపర కట్ట దాంట్లో ఊడుస్తూ ఉంది వంగి వంగి ఊడిస్తూ ఉంది కొన్ని చోట కూర్చొని ఊడుస్తూ ఉంది అయితే తిరుమల సేవల వారికి ఆమె పైన కరుణ కలిగింది ఈమెకు మంచి శక్తి ఉంటే మంచి సేవ చేస్తుంది ఈమె బాగుండాలి ఇంత ఒక ఏజ్లో కూడా ఒక సాధులు ఒక సేవ సేవ చేయాలని నీకు మీకు ఒక కోరిక ఉంది కదా ఈమె బాగుండాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు తిరుమల శాడ్వారు తన కృపతోటి ఆయన యొక్క ఆ అమ్మాయిని ఆ ముస్లమ్మని విశ్వసుందరిగా మార్చేస్తాడు అప్సర స్త్రీల ఒక సౌందర్యం కూడా ఆమె ముందు పనికిరాదు అటువంటి ఒక సౌందర్యము అటు ఒక నవ యౌవనము ఆమెకు వచ్చేస్తాయి అంత యౌవనం వచ్చేసింది ఎటువంటిదంటే ఊరంతా ఆమెను చూస్తే పిచ్చి పెట్టేవాళ్ళగా అంత మా అందానికి ఇదైపోతారు ఆకర్షణ అయిపోతారు అందరూ అంత అందం ఇచ్చేస్తాడు తిరుమల శాడవారు ఆ ముసలమ్మకు లాస్ట్ ఆ ముసలమ్మ పోయిపోయి అంత యవ్వనం యువతి అయిపోయిందా ఇంకా ఆ ఊర్లో ఉండే రాజు కాంచీపురం రాజు పల్లవరాయ ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటాడు పల్లవరాయ పెళ్లి చేసుకుంటాడు పల్లవరాయ రాజు ఈమె తిరుమలసి ఆళ్వారి ఇంటి ముందు ఊడ్చే ఈ ముసలమ్మ ఇప్పుడు యవ్వనం వచ్చేసి ఆ విశ్వను ఒక పెద్ద సుందర్య పెద్ద సౌందర్య రాశి ఇప్పుడు ఆమె రాణిగా అక్కడ ఉంటుంది అట్లా రాజా రాణి మంచిగా జీవితం గడుపుతున్నారు అయితే ప్రకృతి కాలం అంతా నిలబడదు కదా ఇది మారుతూ ఉంటుంది కాలము అట్లా పోతా పోతా ఉంటే రాజు ఏం చేస్తాడు రాజుకు తన ఒక్క వయసైన లక్షణం కనిపిస్తూ ఉంది రాజు రోజు రోజుకు కృష్ణపక్ష చంద్రుడిలాగా తగ్గుతా తగ్గుతా పోతాడు కాంతిహీనుడైపోతున్నాడు ఈ రాణి ఏమో శుక్లపక్షుడు చంద్రుడిలాగా కాంతి వృద్ధి అవుతా పోతా ఉంది రోజు రోజుకి మీ యవ్వనం వస్తూ ఉంది మీకు ముస్లమ్మకు యంగ్ అవుతా ఉంది రోజు రోజుకు రాజు ఆశ్చర్యపోతాడు ఇదేమిది నీవేమో రోజు రోజుకు యవ్వనం వస్తుంది నాకేమో రోజు రోజుకు ముసలితనం వస్తూ ఉంది ఏమే దీనికి స్పెషల్ ఏమే ఏం కారణం ఇది ఎందువల్ల ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఆమె ఆమెని రాజు అడుగుతాడు అయితే ఆమె అంటుంది ఇది ఒక సాధు ఒక అనుగ్రహం వల్ల వచ్చిన సౌందర్యము ఆయన ఒక అనుగ్రహం వల్ల వచ్చిన యవ్వనము ఇది నా ఒక సొంత శక్తి నుంచి వచ్చిన యౌవనం కాదు ఏదైనా ఎవరన్నా కానీ ఒకరోజు ముసలితనం రావలసిందే కానీ వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మన ఇంటి ముందు వస్తాడు కదా ఆ అబ్బాయి కణికణ్ణన ఆయన ఒక గురువు ఉన్నాడు తిరుమలి శాళ్వారు వాళ్ళ యొక్క ఆశ్రమంలో నేను సేవ చేస్తూ ఉన్నాను సేవ చేస్తూ ఉంటే ఆయన ఒక ఒకరోజు ఆయన అనుగ్రహం నా పైన పడింది నేను అప్పుడు పండు ముసలమ్మ అప్పుడు నాకు ఇంకా నిలబడి ఊడ్చేంత శక్తి కూడా నాకు లేకుండా ఉండే అప్పుడుకు నేను ఏదో చేస్తూ ఉంటే ఆయన నన్ను చూసి ఆనందపడి ఓ ఇంత సేవ చేస్తున్నావే నీకు యవ్వనం మంచిగా ఉండాలా నీకు పుష్టిగా ఉండాలని చెప్పేసి ఒక నవ్వినాడు తన ఒక కృపాదృష్టి నా పైన పడింది వెంటనే నాకు యవ్వనం వచ్చేసింది అని చెప్తాడు అయితే ఇది రాజు అంటాడు అంటే మన ఇంటి ముందు వచ్చాడు కదా ఇంటి ముందు వచ్చి ఆ ఒక్క మిచ్చగాడు అంటే ఆ కణికణ్ణనైతే పేదవాడు కాదా అంటే అయ్యోయో ఆయన పేదవాడు కాదు హరిభక్తులు అట్లే ఉంటారు సరళంగా ఉంటారు వాళ్ళని భగవంతుడు ఆ విధంగా పెట్టుకున్నాడు కానీ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎట్లనో బతకచ్చు కానీ భగవంతుని యొక్క కోరిక కొరకు వాళ్ళు అంత సరళమైన జీవితమే గడుపుతుంటారు ఆయనేమే సామాన్యుడు కాదు ఆయన గురు తిరుమలిశాడు వారు కూడా సామాన్యుడు కాదు మహా మహాన్లు వాళ్ళంతా గొప్ప గొప్ప సిద్ధ పురుషులు వాళ్ళకి అన్ని రకాల సిద్ధులు ఉన్నాయి వాళ్ళ దగ్గరే కానీ అన్ని ఇంటింటికి పోయి మనను ఉద్ధరించడానికి కోసము మన చేతుల ద్వారా దాన ధర్మాలు చేపించుకునేసి మనకు చివరి సమయంలో మనకి ఏదో విధంగా సహాయపడాలని చెప్పేసి మనకు భగవన్నామని బోధిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మనకు భగవంతు గురించి ఏదో బోధించడానికి కొద్దిగా అవకాశం దొరుకుతుందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నారు కానీ వాళ్ళకు కడుపుకు అన్నం దొరకక కానీ వాళ్ళకి ఏమే భోగ సుఖాలు లే లేకుండా కానీ అట్లా వాళ్ళు జీవించేది కాదు భగవంతుని యొక్క ప్రీతి కోసము ఆ విధమైన జీవితం వాళ్ళు గడుపుతున్నారు రాజా అని చెప్తే రాజా ఆశ్చర్యపోతాడు అయితే రేపు తిరుమలసి వారు ఒక శిష్యుడు కణికన్నను మన ఆశ్రమం ముందు వచ్చేస్తే వాడిని అంతపురానికి పిలుస్తామని చెప్పేసి అంటాడు మామూలుగా మన షాపులంతా రెగ్యులర్ బిచ్చగాళ్ళు ఉంటారు కదా ఒక గురువారం వచ్చేవాళ్ళు శుక్రవారం వచ్చేవాళ్ళు శనివారం వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక చిన్న కప్పులు యాభై యాభై పైసలు వంద ఒక రూపాయి ఇప్పుడంతా ఒక రూపాయి తీసుకుంటారు ఏదో ఐదు రూపాయలు కాయిన్ ఏదో పెట్టుకొని ఉంటారు వాళ్ళు అది రెగ్యులర్ ఏం చేస్తారు అది వారి పని మనుషులు కూడా ఒక్కొక్కసారి ఇచ్చేస్తారు అంటే అది వాళ్ళు బిచ్చ బిచ్చగాళ్ళ కోసమే పెట్టుకుంటారు ఒక కప్పులు అది ఏదో అలవాట్లాగా పోతూ ఉంటుంది అట్లా రాజు కూడా పల్లవరాయి ఈ వచ్చే సాధుల కోసం అని చెప్పేసి ఆ గేటు కాడనే ఈ సా ఈ వీళ్ళు ఒకరు సాధులు ఒక సింపుల్గా ఉంటారు వాళ్ళు ఎందుకు అంతపురం లోపలంత వచ్చేది అక్కడ ఒక గేట్ కాడనే వాళ్ళకి ఒక డబ్బులాగా ఇచ్చే ఫెసిలిటీ ఉంది అక్కడ వాళ్ళు ఇచ్చేసి ఇచ్చేస్తే వాళ్ళు పోతారు అట్లే అట్లా రాజు ఆ విధంగా దాన ధర్మాలు చేస్తున్నాడు కానీ వారు చూసింటాడు చాలాసారి కణికణాన్ని కానీ అదో సా చాలామంది ఉంటారులే కాంచీపురంలో అని చెప్పేసి అట్లే నెగ్లెక్ట్ చేసి పోతా ఉన్నాడు కానీ ఆయన తెలుసుకున్నాడు ఇది సామాన్య సాధు కాదు కణికణను గొప్ప వ్యక్తి అని చెప్పి తెలుసుకున్నప్పుడు రాణి ద్వారా తెలుసుకున్నాడు అయితే ఆయన పిలుస్తాడు ఆయన పిలిచేసి లోపలికి రాజభటులకు అక్కడ ఆ ద్వారపాలకులు ఉంటారు కదా వాళ్ళకి ముందే చెప్పినాడు వాళ్ళకి ముందే చెప్పేసి ఎప్పుడైనా కానీ ఆయన వచ్చేస్తే విని లోపలికి రమ్మని చెప్పండి అని చెప్పేసి అట్లా కణికణ్ణన్ వచ్చినాడు మరుసటి రోజు భిక్షకు వచ్చినప్పుడు రాజు రాజు అక్కడ గేట్ కీపర్ చెప్పినారు ద్వారపాలకులు చెప్పినారు రాజు నిన్ను కలవాలనుకున్నాడు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి సరే ఈయనకేం రాజును కలవాలని ఏం లేదు ఎందుకంటే మా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయంలో చాలా ఆశపడేవాళ్ళు ఈ భౌతిక విషయంలో మునిగిపోయిన వాళ్ళని కలవాలని ఎక్కువ కోరుకోరు అయితే ఈయన సరే అని చెప్పేసి పోయినాడు పోయేసి లోపలంతా కూర్చోబెట్టినారు కూర్చోబెట్టేసి ఆయన అన్నాడు నేను మీ గురుగారిని చూడాలని ఉంది ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది రేపు వచ్చేప్పుడు మీ గురుగారిని పిలుచుకొని వచ్చేయని తిరుమల శాడ్వారిని మా అంతపురానికి పిలుచుకొని వచ్చేయి నేను చెప్పినని చెప్పు ఆయనకు సేవ చేయాలా అని చెప్పేసి ఇదేమే గురుగారికి ఏమి సేవ చేయడానికి మనుషులు లేకుండా రాజేమో మా అంతపురానికి వస్తే నేను సేవ చేస్తానంటే ఆయనకేమి అక్కడ ఈయన ఈయన దగ్గర సేవ తీసుకోవడానికి ఆయనకేమి ప్రాబ్లం ఉందా ఆయన తిరుమల శాల్వారు అంత గొప్పవాడు ఆయనేమి ఈయన దగ్గర ఏమి ఆశపడేవాడు కాదు ఈయన వచ్చిన దానికి పెద్ద పెద్ద పెద్ద బంగారు నాణ్యాలు ఉండే పెద్ద పెద్ద బ్యాగులను ఇచ్చేస్తున్నాడు బ్యాగులను ఇచ్చేస్తే కణికణానికి అర్థం కాలేదు ఏమరా మామూలుగా ఏదో చిన్న బిక్స్ చేసి పనిపిస్తారు ఇందుకెందుకు ఇందుకెందు ఈరోజు ఎందుకు ఇంత పెద్ద మూట ఇస్తున్నాడు అని చెప్పేసి కణికణానికి అర్థం కాలేదు తర్వాత ఏదో రాజు గురువుని గురుగారిని పిలుచుకుంటూ వచ్చేయి గురుగారిని ఆయన ఇక్కడికి తీసుకుని వచ్చేసి ఆయన ఏదో సేవ చేశాడంటే సేవ అంటే సాధులు ఉండే చోట కదా పోయి మనం సేవ చేయాలా సాధుల్ని వాళ్ళని రమ్మని చెప్పి సేవ చేపించుకోవడము అది ఏం ధర్మము అట్లా ఈయన అట్లా రాజు రాజు కదా ఆయన ఎందుకు ఆయన అట్లా అనుకున్నాడు నేను రాజు కదా నేనెందుకు సాధుల దగ్గర పోయి సేవ చేయడం వాళ్ళు ఇక్కడికి వస్తే మనం సేవ చేస్తాము అట్లా అని చెప్పి పిలిచినది పిలిస్తే కణికన్నను దానికి ఒప్పుకోలేదు కణికన్నన్ అన్నాడు మా రాజు మా గురుగారు తిరుమల శాళ్వారు అట్లా ఎవరిని కలవాలా ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలా అట్లా పుట్ట పోషించడానికి కోసము వాళ్ళకి ఏదో ఉపదేశం చేయాలా అటువంటిదొక్క క్యారెక్టర్ కాదు ఆయన అటు అట్లాంటిదొక్క ఆయనకు అవసరం కూడా లేదు ఆయనకి ఏం కరువు లేదు ఆయన దగ్గర అన్ని రకాల విద్యలు ఉన్నాయి ఏదో మనను ఉద్ధరించడానికి ఏదో అక్కడిక్కడ తిరుగుతాడు కానీ ఆయనకు అటువంటిది ఏమి లేదబ్బా అంటాడు అట్లా రాజు దగ్గర పోయి రా రాజు దగ్గర పోయి భగవంతు గురించి చెప్పేసి ఆయన దగ్గర మంచిగా ఎక్కువ ధనం తీసుకునేసి బతకాల అట్లంత లేదు నేను ఎందుకంటే బాగా డబ్బులు ఇచ్చినాడు ఇంకా నీవు రేపు నుంచి భిక్ష భిక్షకు పోయే అవసరం లేదు మధుకర వృత్తి చేసే అవసరం లేదు దా దండిగా ఉన్నది ఇంట్లో అని చెప్తే ఆయన అన్నాడు మేము మామూలుగా మీరు ఏమి ఇస్తారో అది ఇచ్చేయండి ఇంత పెద్ద మూటలు అంతొద్దు నాకు అవసరం మాకు అవసరం లేదు మా మా గురుగారు కూడా తిట్టేస్తాడు ఇది ఏమే దేనికోసం ఇట్లంత తీసుకుని వచ్చిందని చెప్పేసి ఇది మా కొద్ద అవసరం లేదంటాడు అట్లే బయ బయలుదేరి వస్తాడు అక్కడ నుంచి బయలుదేరేప్పుడు మంత్రులు చెప్తారు నీవు ఆయన గురుగారి కోసమే వెయిట్ వద్దు తిరుమల సేవాడవారి కోసమే వెయిట్ చేసొద్దు కణికన్న ఉన్నాడు కదా ఈయనేమి సామాన్యుడు కాదు ఈయన కూడా చాలా పవర్ఫుల్ పర్సన్ ఒక్కొక్కసారి చిన్న చిన్న స్ట్రీట్లు ఈయన భిక్షకి వెళ్తాడు కదా ఆ పేదవాళ్ళు ఇంతటి ప్రేమలు ఏదో ఒక గ్లాసు పాలో దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం ఏదో ఇచ్చేస్తే ఏదో ఒక పాట ద్వారా తన భక్తుల్ని భగవంతుడు మంచిగా పెట్టుకుంటాడు భాగవతాన్ని ఉపచరించిన వాళ్ళని దేవుడు మంచిగా చూసుకుంటాడు అట్లంతా ఏదో ఒకటి చెప్పేస్తాడు ఈయన మా మాట ద్వారా వచ్చేస్తాయి ఈయన కూడా అంత గొప్పవాడు ఈయన కూడా ఏదో పాటలాగా ఒక పాట పాడేస్తే బాగుండాలబ్బా విష్ణు భక్తులకు సేవ చేసేవాడు ఎప్పుడు బాగుండాలా అట్లా ఒక ఆయన ఊరికనే చెప్పినా కానీ చాలు వాళ్ళకి అన్ని రకాల సంపదలు వస్తాయి వాళ్ళు అనుకునేదంతా జరుగుతాయి అంత పవర్ఫుల్ పర్సన్ ఈయన కణికండను కూడా అని చెప్తే రాజు మళ్ళీ పిలిపించుకుంటాడు సరే తిరుమల శాళ్వారు రానంటారు నీ గురుగారు రానని చెప్తున్నావు కదా పర్వాలేదు నీ వచ్చినావు కదా మా అంతపురానికి నీవేదో నా గురించి మంచి పాట పాడు నేను బాగుండాలా మంచి యవ్వనం ఉండాలా ఎప్పుడు ఈ ఐక భోగంలో సుఖంలో నేను మునిగి ఉండాలా అట్లా నీకు నీవనే నాకు ఒక రెండు మాట చెప్పు అట్లా పాట పాడు నాకన్నా మంచి భోగం వస్తాయి కదా సుఖం వస్తాయి కదా అంటే ఆయన అంటాడు లేదబ్బా మేము నారాయణని తప్ప ఏ ఒక్క నరుని కూడా మేము స్థుతించము మేము భగవంతుని స్థుతించే నాలిగేదో ఈ జీవ వచ్చి కేశవుని కీర్తించడానికి కానీ వేరే ఎవరిని కీర్తించమంటే రాజుకు కోపం వస్తాయి రాజు కోపం వస్తే రాజు అంటాడు నీవు మా రాజ్యం నుండి మా ఒక పౌరుల ద్వారా భిక్ష తీసుకునేసి నీవు ఇక్కడ బతుకుతున్నావు నేను ఒక నరాధిపుడుగా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను నా గురించి పాడు నాకు ఆశీర్వాదం చేయమని నీవు దీనికి ఒప్పుకోవట్లేదు ఇది తప్పు నీవు మా రాజ్యంలో ఉన్న వల్ల ఉంటున్నావు కాబట్టి నీవు నేను చెప్పినట్లు వినాలని చెప్పేసి అయితే రాణి చెప్తుంది రాణి అప్పటికే ముందే చెప్పింది నువ్వు చూడండి సాధులు వచ్చేసి మనము సాధుల్ని డబ్బుల ద్వారా పర్చేస్ చేసుకోకూడదు మనం వాళ్ళకి సేవ చేసి మన అనుగ్రహం తీసుకోలే కానీ వాళ్ళకి డబ్బులకు ఆశ పుట్టించి వాళ్ళని మన వైపుకు తిప్పడం అది ధర్మం కాదు మంచి సాధులు మన దగ్గర ఉండే డబ్బుల కోసం సరెండర్ అయ్యేవాళ్ళు కూడా కాదు దానికోసం వాళ్ళు మన దగ్గర వచ్చేవాళ్ళు కూడా కాదు అట్లా మీరు ఇటువంటి పని చేయొద్దు భక్తితోటి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ అనుగ్రహం పొందాలి కానీ సాధుల్ని డబ్బుల ద్వారా పర్చేస్ చేసుకునే పిచ్చి తెలివితేటలో మనం పెట్టుకోకూడదని చెప్పేసి రాణి ఇంతకు ముందే చెప్పింది అయితే రాజు ఏదో తనకు ఆశీర్వాదం చేయలేదని చెప్పి కణికండన్ పైన కోపంగా ఉన్నాడు అట్లా కణికండన కణికండన్ చెప్తాడు నీవు నా గురించి పాడడానికి నీవు ఒప్పుకోలేకపోతే ఈ రాజ్యంలో నీవు ఉండడానికి లేదు నీవు ఇక్కడి నుంచి బహిష్కారం చేస్తున్నాము నీవు ఇక్కడ నుంచి బయలుదేరాలా అని చెప్పేసి రాజ్యంలో ఉండడానికి లేదంటాడు అయితే కణికణను పోయి వాళ్ళ గురుగారు అయిన తిరుమల సాల్వారికి చెప్తాడు నన్ను రాజు వచ్చేసి ఇక్కడ ఉండద్దు అని చెప్పినాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా కాబట్టి నేను మీ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ఊరు నుంచి బయలుదేరిపోతున్నాను అని చెప్పేస్తాను అయితే ఆయన అంటాడు గురుగారు అంటాడు అరే నీ పోయిన తర్వాత నాకు ఇక్కడ ఏం పని ఉంది తిరుమల శాల్వారు అంటాడు నేను కూడా వచ్చేస్తాను ఆయన బయలుదేరదాం ఇద్దరు పోదామని చెప్పేసి సరే ఒక మాట మన స్వామి అన్నాడు కదా స్వామిని ఒక మాట అడుగుదాం అక్కడ వాళ్ళు ఏ గుడి ఇక్కడ సేవ చేస్తున్నారు రాత్రి పగలు ఆయన దగ్గర ఆయన దగ్గర ఒక మాట అడుగుదామని చెప్పేసి ఆయన పోయి ఆ తిరువేక తిరువేగ అని చెప్పేసి ఉండే ఆ స్వామి ఉంటాడు అక్కడ కాంచీపురంలో ఆయన దగ్గర పోయి చెప్తాడు కణికన్నను పోయినరా అంటే కణికణుడు వచ్చేసి బయలుదేరుతున్నాడు ఓ మణివణ్ణ ఆయన పోతున్నాడు ఆయన అక్కడ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాడు సో నీవు ఒక పని చేసి నీవు కూడా నీ యొక్క ఆ శేష తల్పం ఉంది కదా పాము పాముదొక్క బెడ్ పెట్టుకున్నావు కదా ఆ పాము పడ దీన్ని చేపని బాగా మడత పెట్టేసి నీవు కూడా బయలుదేరడానికి రెడీగా ఉండవు మేము బయలుదేరుతున్నావు నీ కథ ఏమే నీవు వస్తున్నావా ఉంటావా అని అడిగితే స్వామి అన్నాడు అరే భాగవతుల్ని గౌరవించలేని భాగవతులకు గౌరవం దొరకలేని ఊర్లో నాకేం పని ఉంది నేను ఇక్కడ నుంచి బయలుదేరుతాను వస్తాను నేను కూడా వస్తానని చెప్పేసి టక్ అని చెప్పేసి లేసేసి దోతి అంత సర్దుకొనేసి ఆదిశేషుని కూడా రెండు కొట్టి లేపేసి లేరా నాన్న నన్ను ఇక్కడ బయలుదేరుతున్నాము ఈ భక్తుల ద్వారా మనము ఈ భక్తులకి ఇక్కడ గౌరవం లేదంటే మన భాగవతులకి ఇక్కడ గౌరవం లేదంటే వైష్ణవులు ఇక్కడ మంచిగా చూడలేకపోతే మనకి ఆ చోట మనకేం పని ఉంది మనం బయలుదేరుతామని చెప్పేసి మంచిగా మనం చేపని పండుకొని లేచిన తర్వాత మనము చేపని మడత పెట్టే విధంగా ఆదిశేషుని మంచిగా మడత పెట్టేసి తన సంకల్పైన సంకల్పలు పెట్టుకునేసి స్వామి రెడీ అయినాడు స్వామి రెడీ అయినాడు కణికన్న రెడీ అయినాడు కణికణంతో తిరుమల చాడవారు రెడీ అయినారు స్వామి అన్నాడు సరే ఇంకా బయలుదేరదాం అయితే అని చెప్పేసి అట్లా కణికణన ముందు స్టెప్ పెట్టుకున్నాడు దాని వెనకాల తిరుమల సాల్వారు పెట్టుకున్నారు కాలు తర్వాత స్వామి కూడా అక్కడ నుంచి బయలుదేరినాడు అట్లా కాంచీపురం నుంచి కాంచీపురం గుడి నుంచి స్వామి బయటకు వస్తే అక్కడ స్వామికి కాపులు ఉండడానికి ఎంతోమంది ఉంటారు కదా పక్కన మిగిలిన దేవదేవతలు వాళ్ళంతా చూస్తున్నారు ఏకాంబరేశ్వర్ చూసినాడు క్షేత్రపాలకుడు కొండి ఏకాంబరేశ్వర్ ఆహా నా స్వామి బయలుదేరుతున్నాడు ఏదో కథ ఉంది నేను బయలుదేరాలా ఏదో ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆయన కూడా త్రిశూలం పట్టుకుని బయలుదేరినాడు భర్త బయలుదేరుతున్నాడని చెప్పేసి కంచి కామాక్షి ఆమె కూడా బయలుదేరింది తర్వాత మన కమాండర్ తిరుతని పక్కన ఉంటారు కదా ఆయన కూడా రెడీ అయినాడు ఏదో పెద్ద ఏదో ప్రొసిషన్ ఉందేమో అందరూ బయలుదేరుతున్నారని చెప్పి ఊరికి ఊరే మొత్తము బయలుదేరింది మొత్తం బయలుదేరింది దరిద్రం పట్టింది ఆ ఒక గ్రామానికి ఎందుకంటే స్వామి బయలుదేరినాడు భక్తులు బయలుదేరినారు ఎవరు లేరు అక్కడ మొత్తం ఎట్లుండిందంటే ఆ సిటీకి మొత్తము దరిద్రం వచ్చింది కాంతిహీనం అయిపోయింది ఒకే క్షణంలో భగవంతుడు ఎప్పుడైతే ఆ ఊరు నుంచి బయలుదేరినాడు రో ఇప్పుడు వచ్చింది చూడండి డాక్టర్స్కే కరోనా వచ్చింది కదా అట్లా అక్కడ పరిస్థితి ఎట్లయిందంటే ఏదో ఒక అక్కడ ఉండే డాక్టర్స్ కూడా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే ఎవరికైనా ప్రాబ్లం వస్తే క్లియర్ చేయాలని డాక్టర్స్ ఉంటారు వాళ్ళకే రోగం వచ్చే పరిస్థితి వచ్చేసింది వాళ్ళకే ప్రాబ్లం వచ్చేసింది అటువంటిది ఒక పరిస్థితి అక్కడ ఎదురైంది ఆ సందర్భంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితి వచ్చింది అందరు బయలుదేరుతున్నారు ఒక్కరు వెనకాల ఒక్కరు వెనకాల ఒక్కరు వీళ్ళందరూ బయలుదేరుతూ ఉన్నారు బయలుదేరుతా పోతా ఉంటే ఆ ఒక్కరోజు స్వామి వచ్చేసి బయట పాప వైకుంఠంలో అంత మంచిగా కూర్చొని స్వామి ఈ భక్తులు నమ్ముకొని ఈ ప్రపంచం బద్ధ జీవుల కోసం వచ్చిన స్వామి ఆయన కూడా ఒక మన రోడ్ సైడ్లో ఇంకా పా పండుకోవడానికి రెడీ అయినాడు ఆయన వాళ్ళకి అలవాటు సాధులకు ఎక్కడంటే అక్కడ పండుకుంటారు ఆయన కణికండని పండుకున్నాడు తర్వాత తిరుమల వారు పండుకున్నాడు ఇంకా స్వామి కూడా ఒక ఆయన పాము పడగ పాము చేపని ఓపెన్ చేసుకుని ఆయన కూడా రోడ్ రోడ్లో పండుకున్నాడు ఇప్పుడు కూడా ఆ ప్లేస్ ఉంది ఒరికి ఎంటర్ ఒరికి ఒరు ఇరు ఇరు ఇకే అని చెప్పేసి ఒకరోజు ఒక ఒరు అంటే ఒకటే ఇరు అంటే ఇరు అంటే నైట్ ఇరుకి అంటే ఉండే ఉండే చోట అని చెప్పేసి ఒకరోజు నైట్ ఉన్న చోట ఇదని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ ఊరుంది ఒరికే అని చెప్పేసి ఇప్పుడు కూడా అది చాలా ఫేమస్ ఆ ఊరు ఇప్పుడు ఒరికే అంటారు దాన్ని కంప్లీట్ దాని పేరు అంత ఫుల్గా చెప్పకుండా ఒరికే ఒరికే అంటారు ఆ ఊరిని అట్లా స్వామి వచ్చేసి అక్కడ ఉండిపోయినాడు అక్కడ ఉండిపోయేసి రాజు చూస్తాడు పొద్దున లేస్తే ఎవరు లేదు చీకటి కొంది సూర్య సూర్యుడికి ఇష్టం లేదు అక్కడ రావడానికి అలే మన స్వామికి అక్కడ ఊరు లేదంటే స్వామికి అక్కడ ఉండడానికి చోటు లేదంటే ఈ రాజును ఒక రాజ్యానికి మేము పోమని చెప్పి సూర్యుడు పోవట్లే చంద్రుడు పోవట్లే రాత్రి ఆ పగల ఏం అర్థం కావట్లే రాజు అంతపురం అంతా ఖాళీ అయిపోయింది స్వామి బయలుదేరుతున్నాడు రోడ్లు కణికణను బయలుదేరుతున్నాడు నడుచుకుంటూ పోయినాడు మణివణ్ణి ఈయన తిరుమలసాడు వారు పోయినాడు స్వామి బయలుదేరినాడు దేవతలంతా పక్కనుండే సుబ్రహ్మణ్య స్వామి శివుడు గణపతి తర్వాత కామాక్షి అందరూ బయలుదేరి కాంచీపురం ఖాళీగా ఉంది రాజుకు పాలు తెచ్చేవాళ్ళు లేదు కూరగాయలు లేవు ఏం లేవు రాజు బాధపడిపోయినాడు పొద్దున చూస్తే పరిగెత్తుకుని వచ్చినాడు పరిగెత్తుకుని వచ్చేసి ఎక్కడ స్వామి ఎక్కడున్నారని చూసి ఆ చోటుకు వచ్చేసి ఆయనకు ప్రణామం చేస్తాడు తాను చేసిన అపరాధాన్ని ఒప్పుకుంటున్నాడు దేవుడ కణికణ నేను చేసింది అపరాధమైంది క్షమించాలా నన్ను నీవు క్షమించాలా రావని చెప్పి నీవు మళ్ళీ మా రాజ్యానికి రావాలంటే ఆయన సరే నా గురుగారిని ఒక మాట అడుగుతానని చెప్పేసి తిరుమల ఆడవారిని పోయి అడుగుతాడు తిరుమల ఆడవారు అంటారు వైష్ణవులకి ఎప్పుడూ అంత కోపం ఉండకూడదు క్షమించిన వెంటనే క్షమించాలి అంతే ఇంకా దాని గురించి మాట్లాడట్లేదు సారీ ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే స్వామి పనుకొని అడుగుతున్నాడు ఏం కథ ఏం డిస్కషన్ జరుగుతుందని స్వామి అడిగినాడు ఆయన అడిగితే వాళ్ళు అన్నారు అదే ఆ రాజు వచ్చేసి పల్లవరాయ వచ్చినాడు క్షమించాలని కోరుకుంటున్నాడు అంటే ఏమంటున్నాడు మణివన్న ఈయన మన కణికణన్ ఏమంటున్నాడు దానికంటే కణికణన్ సరి క్షమిస్తామంటున్నాడు మీరేమంటున్నారు తిరుమల శాళ్వారు నేను నా శిష్యుడు చెప్పినట్లే సరేలే అని చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాము సరే బయలుదేరి మళ్ళీ ఆ ఊరికే పోవాలనుకున్నాము అయితే సరే మళ్ళీ ఆదిశేషం లేపేసినాడు భగవంతుడే లేరా లేరా అని చెప్పేసి మళ్ళీ చేపను మడత పెట్టుకునేసి మంచిగా ఆదిశేషాన్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ సంకలు వేసుకునేసి బయలుదేరినాడు మళ్ళీ ముందు ఈయన స్వాగతం పలుకుతున్నాడు కణికణన్కి రా రా మా ఊరికి రా అని ఎంత ఆయనకు వెల్కమ్ చేస్తున్నాడు ఒక వెనకాల నుంచి తిరుమల సాల్వారు దాని వెనకాల నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన భగవంతుడు ఆ ముగ్గురు తర్వాత మిగిలిన మిగిలిన దేవతలు ఇంకా స్వామి అన్నాడు మేము ఊరికి వెళ్తున్నాం మీరు కూడా మీ మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకంతా చెప్పేసినాడు సరే ఇంకా వాళ్ళంతా శివుడు శివుడి ఇంటికి పోయినాడు ఏకాంబరేశ్వరు ఏకాంబరేశ్వరుడికి పోయినాడు ఈమె వచ్చేసి ఎవరు ఏ కామాక్షి వచ్చేసి ఆమె ఇంటికి వెళ్ళింది తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తిరుతానికి వెళ్ళినాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు స్వామి కూడా మళ్ళీ వచ్చినాడు మళ్ళీ ఆదిశేషం చెప్పినాడు సరే మళ్ళీ నేను ఒకసారి నా భక్తుల కోసము ఈయన కూడా స్వామిని రిక్వెస్ట్ చేసినాడు కణికన్నాడు రిటర్న్ వచ్చినాడు కదా స్వామి మనం ఇక్కడ మీరు ఇక్కడ ఉండండి ఇంకా అని చెప్పేస్తే స్వామి కూడా దానికి ఒప్పుకున్నాడు కాబట్టి స్వామిని సొన్నవన్న సేద పెరుమాళ్ ఎత కారి ఎట్ట చెప్తే ఫస్ట్ మేము బయలుదేరుతున్నామంటే ఆ సరే అన్నాడు సరే రిటర్న్ వస్తామో మీరు మళ్ళీ ఇక్కడ పండుకోండి అని చెప్తే మళ్ళీ నా ఆదిశేషుని శేష తలపను ఓపెన్ చేసినాడు ఈయన పడ చేపను ఓపెన్ చేసేసి మళ్ళీ వేసుకున్నప్పుడు ఏం చేసినాడో ఉల్ట పెట్టుకున్నాడు చేపని ఎందుకంటే ఒక్కసారి నేను నా భక్తుల కోసం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినానని చెప్పి తెలుసుకోవడానికి కోసము ఏం చేస్తాడంటే ఆ చేపని ఉల్టేసుకునేసి మంచిగా స్వామి అయితే అయితే రెస్ట్ తీసుకోవచ్చా ఇంకా ఇంకే మీద గొడవ గోళలు ఏం లేదు కదంటే లేదు స్వామి మంచిగా నీవు రెస్ట్ తీసుకోమని చెప్పేసి అట్లా ఆ స్వామి మంచిగా అక్కడ పండుకునేస్తాడు మళ్ళీ అట్లా స్వామికి సొన్నవన్న సీత పెరుమాళ్ ఎత ఉక్త కార్య అని చెప్పేసి పేరు వస్తాయి అట్లా ఆ పాటకు తిరుమల వారు చాలా ప్రఖ్యాతం అయిపోతారు చాలా ఫేమస్ అయిపోతారు ఈయన కూడా కణికణను కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాడు అట్లా ఇంకా అక్కడ ఇంకా బో రాజు బాగా వెళ్ళిపోయిన నమ్మకం వచ్చింది కాబట్టి ఇంకా రాజు మళ్ళీ మళ్ళీ రాజు భోగ సుఖానికి మనల్ని లాగుతాడని చెప్పేసి అంటే ఈయనకి ఇంకా బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనకు అది అవసరం ఉండదు ఇంకేదో ముందులాగా ఒక రూపాయి రెండు రూపాయి ఇడు కదా ఈయన ఒక పవర్ ఏమని తెలిసింది <laughs> వీళ్ళిద్దరిని పనిపిస్తే దేవుడే వీళ్ళతోటి బయలుదేరినాడంటే ఆ దేవుడు ఎంత భక్తవస్తులుడో ఎంత భక్త పరాధీనుడని మనకి ప్రూఫ్ అయిపోయింది ఇంకా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి తిరుమల శాళ్వారిని ఇండైరెక్ట్గా మంచిగా చూసుకోవాలని ప్లాన్ చేసే లోపల తిరుమల శాళ్వారం అక్కడి నుంచి బయలుదేరుతారు అక్కడి నుంచి బయలుదేరి పెరుంపులియూరు అని చెప్పేసి ఊరికి వెళ్తారు ఆ ఊరికి వెళ్తుంటే పూజారి ఏదో స్వామికి అలంకారం చేస్తున్నాడు స్వామికి అలంకారం చేస్తే ఏదో స్వామి మధ్య మధ్యలో తలుపులు పైన ఓపెన్ చేసి చూస్తున్నాడు చూస్తున్నాడు అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు పూజరికి అర్థం కాలే నిలబడిన స్వామి అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు అది వెనకాల ముందు సెట్ చేసే దోతి వెనకలకు పోతోంది వెనకల ముందు చూస్తే స్వామి ఇటు తిరిగినట్టు కనిపిస్తుంది ఈయన సరే మళ్ళీ నేను నాదేత తప్పు అని చెప్పేసి ఆయన తిరుగుకొని మళ్ళీ సర్దుతా ఉన్నాడు సర్దుతుంటే స్వామి అవతల చూస్తున్నాడు యువతలో చూస్తున్నాడు అర్థం కాలే అర్చమూర్తి తల అటు తిరుగు తిప్పు చూస్తూ ఉంది ఏమయ్యా ఎక్కడ చూస్తున్నావు అలంకారం తరకు ఊరికే ఉండవా అని చెప్పేసి పైన చూస్తుంటే నీకు వచ్చేపు ఊరికే నుండు తిరుమల సెల్లూరు పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు అని చూస్తా ఉన్నానని చెప్పేసి ఆ తిరు తిరుపుళ్ళూరులో చెప్తున్నాడు భగవంతుడు అట అటు పోతా పోతే ఆ తిరుపుళ్ళూరు కాడ ఒక ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాడు అక్కడ బ్రాహ్మణులు వేదం చదువుతున్నారు బ్రాహ్మణులు వేదం చదువుతుంటే ఈయన వచ్చేసి బ్రాహ్మణ కులం కాదు అంత అద్భుతమైన తేజస్సు ఉంది కానీ ఈయనకు తిరుమలసి ఆడవారికి బట్ ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు కాదు మనం చెప్పినాం కదా ఆయన పుట్టింది భార్గవ ఋషికే గొప్ప ఋషికి పుట్టినాడు కనకాంగిని చెప్పి ఒక అప్సర ద్వారా పుట్టినాడు ఒక పిండలాగా వచ్చింది అది బిడ్డ ఫస్ట్ తర్వాత దానికి చేతులు కాళ్ళు వచ్చింది తర్వాత దానికి జగన్నాథ్ ఒక తేనె తాగిపించినాడు కానీ ఆయన బాడీ పైన ఇది లేదు ఏది ఆయన జంజం ఉండదు ఆయన ఒళ్ళులో అట్లా బ్రాహ్మణులు దూరం నుంచి చూస్తున్నారు వాళ్ళు పారాయణం చేస్తూ ఉన్నారు పారాయణం చేస్తూ అట్లు చూస్తున్నాడు చూసి ఈయన ఏం చేసిన అక్కడ కొద్ది ఖాళీ ప్లేస్ ఉండింది ఈయన కూడా కూర్చున్నాడు అక్కడ పక్కన కూర్చుంటే బ్రాహ్మణులు ఏం చేసినారు శూద్రుడు విన వేద అధ్యయనము వినకూడదని చెప్పేసి ఈయన ముందు మనం వేదం పాడకూడదని చెప్పేసి అందరూ నోరు మూసుకున్నారు వేదం పాడకుండా అట్లే నోరు మూసుకొనేసి అన్నారు అట్లా ఈయన చూస్తే ఈయన ఇంకా ఈయన అర్థం చేసుకున్నాడు తిరుమల శాళ్వార్ తాను బ్రాహ్మణ కులము కాదు కాబట్టి వీళ్ళు నాతో ఇట్లా డీల్ చేస్తున్నారని చెప్పేసి ఆయనకు అర్థమైపోయింది ఆయనకు అదే తెలిసిపోయింది బ్రాహ్మణ కులం కాదు అంటే ఈ భక్తికి వచ్చేసి ఈ కులతోటి సంబంధం లేదు విదురుడు విదురుడు తర్వాత విదురుడు ఒక దాసీపుత్రుడు మనకు తెలుసు నారదుడు దాసీపుత్రుడు అట్లా వీళ్ళంత గొప్ప గొప్ప వాళ్ళు చాలా సరళంగా ఉండేవాళ్ళు వాళ్ళతో ఒక కులం గురించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు ఈ కులంలో పుట్టిన వాళ్ళకి భక్తి వస్తాయి ఈ కులంలో పుట్టిన వాళ్ళకి భక్తి రాదని చెప్పడానికి లేదు భక్తి అది భక్తుల యొక్క అనుగ్రహము భగవంతుడికి అనుగ్రహం వల్ల దొరుకుతుంది దానికి ఎవరొక సంబంధం లేదు ఎవరికైనా అది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వచ్చేది కాబట్టి ఆ వేదవ్యాసులే సాక్షాత్ వేదవ్యాసులే ఆయన ఏది ఒక చేపలు పట్టే ఆ అమ్మాయికి ఒక కుల్ ఆమె దగ్గర పుట్టినాడు ఆయన అట్లా మనం చెప్పడానికి ఉందా లేదు ఎవరు భగవంతుడు తాను ఎవరైనా సెలెక్ట్ చేయొచ్చు ఏ ఫ్యామిలీ నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆయన ఇష్టం అది అట్లా భక్తులు ఏ ఒక కులంలో పుట్టచ్చు వాళ్ళు ఏ కులంలో పుట్టినప్పుడు కూడా వాళ్ళ భక్తికి ఏ ఒక్క కరువు ఉండదో వాళ్ళ భక్తి మంచిగానే ఉంటుంది ఈయన బ్రాహ్మణ కులంలో పుట్టలేదు జంజం లేదు ఒళ్ళు పైన ఆయన వీళ్ళు వేదాలు అంత కొద్దిసేపు ఆపేస్తే ఆయన తెలుసుకున్నాడు ఓ నేను నాకు అధికారం లేదని చెప్పేసి వీళ్ళు వే వేదాలు నా ముందు కొద్దిగా ఆపేశారని ఆయన తెలిసిపోయింది తెలిసి ఆయన కొద్దిగా ఇంక నెక్స్ట్ ఇంటిది ఒక వాళ్ళ ఇంటి ముందు పోయి కూర్చున్నాడు అప్పుడు వీళ్ళకు ఎక్కడి నుంచి వేదం స్టార్ట్ చేసినామని మర్చిపోయింటారు ఎక్కడ ఈయన వస్తూ ఉంటే మేము ఎక్కడ వేదము చదువుతా ఉన్నారని చెప్పేసి విషయము ఆయనకు పూర్తి మర్చిపోయింది వాళ్ళకు తర్వాత ఎంత గుర్తు తెచ్చుకున్నా కానీ ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి గుర్తుకు రానే రావట్లే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈయన సామాన్య పురుషుడు కాదు ఈయన ఈయన ముందు మనం వేదం మంత్రాలు ఆపిన దానికే భగవంతుడు మనం ఈ విధంగా శిక్షిస్తున్నాడు కాబట్టి మళ్ళీ అక్కడికి పోయి ఆయన దగ్గర క్షమ కోరుకుంటున్నారు మీరు క్షమించాలా మీరు మీ యొక్క గొప్పతనం మాకు తెలియకుండా మేము ఇట్లా చెప్పినాము చెప్పేసి ఇట్లా వేదనలు ఆపేసినాము మీరు అనుగ్రహించాల మాకని చెప్తే ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే దూరం నుంచి ఒక ప్యాడీ ప్యాడీ ఉంటుంది కదా ఒడ్లు ఆ ఒడ్లు ఒక నల్లటి నల్లటి ఒడ్లు వచ్చేసి ఆ ఇది నల్లటి ఒడ్లుని తీసుకొని వచ్చేసి దాన్ని రెండు ముక్కలాగా ఇంచేస్తాడు రెండు ముక్కలాగా వించేసి అప్పుడు వాళ్ళకు గుర్తు వస్తుంది ఆ మన్ ఆయన ఒక అంటే వాళ్ళ వాళ్ళు ఏదైతే మంత్రం ఇంకా చెప్పాల్సిందో ఆ మంత్రము ఆయన నోటు ద్వారా చెప్పకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సంస్కృతంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఒక యాక్షన్ చేసి చూపిస్తాడు ఒక అప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు తన మంత్ర పవర్ పవర్ తోటియో సిద్ధి శక్తితోటి ఏమో ఆ ఒడ్డులన్నీ తీసుకుని వచ్చేసినాడు కొద్దిగా ఒడ్లు నల్లగుండింది అది దాన్ని తీసుకుని వచ్చేసి చేతులు ఇంచేస్తాడు ఇంచేస్తే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ మంత్రం వచ్చేసి ఎక్కడ ఆపినారని వాళ్ళకి తెలిసిపోయింది ఆ మంత్రం వచ్చేసి కృష్ణ యజుర్వేదంలో ఫస్ట్ చాప్టర్లో దాంట్లో ఎనిమిదో ప్రశ్న అక్కడ ఆ మంత్రం ఉండింది యాక్చువల్లీ అక్కడ వీళ్ళు ఆగిపోయిన మంత్రం ఆ బ్లాక్ ఒడ్డులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే కృష్ణానాం వ్రీహీణాం నక నిర్భిన్నం అని చెప్పి మంత్రం వాళ్ళకి అర్థమైంది కృష్ణ అంటే నల్ నలుపు అని వాళ్ళకి తెలుస్తుంది కృష్ణానం వ్రీహీణం నక నిర్భిన్నం చెప్తే వాళ్ళకు వాళ్ళ మంత్రాలు మళ్ళీ గుర్తుకొచ్చింది అట్లా వాళ్ళ మంత్రాలు మళ్ళీ పాడడానికి స్టార్ట్ చేసినారు వాళ్ళ మంత్రాలు ఈయన క్షమ మనం తప్పు చేసినామని చెప్పేసి తెలుసుకొని ఆయన దగ్గర క్షమ ఆచిస్తున్నారు ఆయన కూడా అనుగ్రహిస్తాడు తిరుమల ఆడవారు తర్వాత అట్లే ఆయన ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు ముందు అదే పెరుంపులియూరులో పెద్ద యజ్ఞం జరుగుతుంది పెద్ద యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞం కాడ ఈయన పోతా ఉన్నాడు ఆ యాగం కాడ పోతే అక్కడ కొన్ని సాత్వికమైన యాగ దీక్షితులు ఈయన మంచిగా వెల్కమ్ చేస్తారు ఎంత గొప్ప వ్యక్తి ఈయన కోసము ఈయన శిష్యుడి కోసము కంచెలో ఆయన సొండబండ సీత పెరుమాళ్ గుడినే వదిలేసి అట్టే బయలుదేరి బయట పోయినాడు ఎంతో గొప్ప వ్యక్తి ఉండాలి చెప్పేసి మంచిగా ఆయన్ని స్వాగతం చేస్తే అక్కడ కూడా కొద్దిమంది ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు ద్వంద్వం ఉంటుంది పొగడే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి సందర్భంలో కూడా అంత లీలలు ఆయన దగ్గర భగవంతుడు చేసినప్పుడు కూడా మంది ఏమనుకున్నారు ఓ శిశుపాలుడు లాగా శిశుపాలుడు ఎట్లా అగ్రపూజ కృష్ణుడికి ఇవ్వాలనుకుంటే తిట్టేసినాడు చూడండి అట్లా చాలా మంది ఈయనకి తిట్టడానికి స్టార్ట్ చేసినారు ఈయన అగ్రపూజానికి అర్హుడే కాదు ఈయనకి అగ్రపూజ ఇవ్వకూడదు అంటే ఈయనకి ఈయన ఆ మెయిన్ పర్సన్గా పెట్టుకోకూడదు ఈ యాగశాలంలో అని చెప్పేసి అందరూ తిడతా ఉన్నారు తిడతా ఉంటే వీళ్ళు ఎవరు సాత్వికులైన వాళ్ళు ఉన్నారు కదా వా బ్రాహ్మణులు క్షమించాలా వీళ్ళ మీ గురించి ఏం తెలియకుండా వీళ్ళు ఇట్లా తిరుగుతూ ఉన్నారు దయచేసి మీరు క్షమించాలని చెప్పేసి అడుగుతున్నారు అంతేకాకుండా వాళ్ళు కూడా గట్టిగా అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళ మీరందరూ నోరు ముయ్యండ్రా మీకు ఏం తెలుసు ఆయన గొప్పతనము ఆయన గొప్పతనం మీకు తెలియదు సత్యం ఎప్పుడు సత్యమే ఉంటుంది సత్యాన్ని భగవంతుడు ఎప్పుడు కాపాడతాడు అట్లని చెప్పేసి చెప్తారు అప్పుడు ఆ మిగిలిన బ్రాహ్మణులు మంచి బ్రాహ్మణులు ఈయన కోసం ఈయనకు మంచి మర్యాద ఇవ్వాలని చెప్పి కష్టపడేది చూసి ఆయన భగవంతుని ఒక శ్లోకంతో పొగడతాడు ఆయన చెప్తున్నాడు ఓ సర్వేశ్వర నీవు నా లోపల ఉండేవాడే అయితే లేక నేను నీ నీ యొక్క భక్తుడు అయింటే నీ నా ఒకసారి బయటకు వచ్చి నీ దర్శనం ఇప్పేసే వీళ్ళకి అని చెప్పేస్తాడు అట్లే మన లోపల భగవంతుడు ఉంటాడు కదా ప్రతి ఒక్క జీవరాశి లోపల భగవంతుడు ఉంటాడు కదా ఆ భగవంతుడు ఈ యజ్ఞ మధ్యలో ఈయన ఒళ్ళు నుంచి అట్లా బయటకు వస్తాడు ఒళ్ళు నుంచి అట్లా బయటకు వస్తే అందరూ ఆశ్చర్యపోయినారు పరమాత్మ అట్లా బయటకు వచ్చేసి నిలబడతాడు అందరూ చూస్తున్నారు ఈయన అధ్యాయంలో చాలామంది మనకు లోపల భగవంతుడు ఉన్నాడనే తెలియదు అది ఇంకా ఘోరం అందరూ అందరూ దండం పెడతారు వాళ్ళు వాళ్ళు చేసిన అపరాధాన్ని క్షమించాలని చెప్పేసి అందరూ ఇది చేస్తున్నారు తర్వాత ఎవరైతే ఆయన నిందించినారో వాళ్ళంతా క్షమన క్షమ కోరుకుంటున్నారో మమ్మల్ని క్షమించాలా మేము ఎన్ని వేదాలు నేర్చుకున్నా ఎంత ఇది చేసుకున్నా కానీ భక్తుల్ని ఏ విధంగా గౌరవించాలా ఆ భగవంతుని భక్తులు ఎంత గొప్పవాళ్ళని చెప్పే విషయం మాకు తెలియకుండా పోయింది మీరు మమ్మల్ని క్షమించాలా అని చెప్పేసి చెప్తారు అట్లా భక్తి సా ఆయన భక్తి ఆడవారు తిరుమల ఆడవారు అక్కడి నుంచి వెళ్తారు ఇంకా తిరుపుళ్ళూరు నుంచి ఆ వైదికులనంతా అనుగ్రహించి అక్కడ నుంచి తిరుక్కొడంది క్షేత్రానికి వెళ్తారు తిరుక్కొడంది క్షేత్రం అంటే కుంభకోణం కుంభకోణంలో పోయి అక్కడ మనకందరికి తెలిసిన సారంగపాణి పెద్ద గుడి ఉంటుంది సారంగ సారంగ సారంగ అని చెప్పేసి ఆ గోపురంలో రాసి ఉంటారు ఆ పెద్ద గుడికి వెళ్తాడు అక్కడ సారంగపాణి ఉంటాడు ఇట్లా ఆకాశం చూసుకొని పనుకొని ఉంటాడు విశాలంగా ఉంటాడు ఆయనకు ఒక ఉత్సవమూర్తి ఉంటారు ఆయన వచ్చేసి అపర్యాప్త అమృతం అంటారు అంటే ఎంత చూసినా సరిపోవట్లే ఇంకా చూడాలా చూడాలనిపిస్తుంది అంటే ఆయన ఒక తా ఏమి తృప్తి పొందలేని ఒక అమృతం అంత అమృతం వస్తే అంత ఒక ఆనందం వస్తాయని ఇంకా ఆయన చూస్తూ కూర్చోవాలని చెప్పి సారంగా పట్టుకుని చేతులు ఉంటాడు సో ఆ స్వామి ఇంకా మూలమూర్తి వచ్చి మంచిగా ఆకాశం చూసుకుని పండుకొని ఉంటాడు ఆయన చూస్తాడు ఆల్రెడీ చాలా గుడికి పోయి తిరిగేసి తిరిగేసి వస్తా ఉన్నాడు ఆయన కనిపిస్తుంది ఈయన ఏమరా బాబు ఎక్కడ చూస్తే పోయి పండుకోవడం మనకు ఒకసారి ఇంట్లో కొన్ని పిల్లలు యంగ్ బాయ్స్ కాలేజ్ పిల్లలు టెన్త్ స్టాండర్డ్ లేకుండా ట్వెల్త్ స్టాండర్డ్ చదివే వాళ్ళు డిగ్రీ పిల్లలు మిని ముసలి పని చేస్తూ ఉంటే వాళ్ళు మంచిగా సోపం పైన ఏసి వేసుకొని పనుకుంటే ఇంటి వాళ్ళు కోపం వస్తాయి ఇంట్లో పని ఉన్నప్పుడు ఏమన్నా నీవేమైనా కొండ పగలు కొట్టొచ్చినావా లేకుండా ఏమైనా చెట్టు నరికేసి వచ్చినావా ఏదో పెద్ద అలసిపోయినట్లు ఊకిన పనుకొని ఉంటావు ఎప్పుడు చూస్తేనే ఇంటి వాళ్ళకి సహజంగా కోపం వస్తాయి కదా అట్లా ఈయన కనిపించింది ఏం కథ వీళ్ళు అక్కడక్కడ వచ్చి పండుకుంటున్నారు వీళ్ళు పండుకోవడానికి ఇక్కడ వచ్చింది అని చెప్పేసి అన్ని దేవుళ్ళు అని అన్ని గుడి చూస్తూ ఉన్నాడు ఎక్కడ చూస్తే అక్కడ స్వామిలకు తమిళనాడులో ఎక్కువ ద్విదేశంలో స్వామి పనుకొనే ఉంటాడు ఎక్కడ చూస్తే అక్కడ పడుకొని ఉన్నాడు ఏం కథ ఇది ఎక్కడ చూస్తే అక్కడ పనుకొని ఉన్నారు అందరు అని చెప్పేసి ఆయన అడిగినాడు ఏమే నడంద కాలుగళ్ళు నొందవో అంటే నడిచి నడిచి ఏమైనా కాలు నొప్పి వచ్చిందరా నీకు ఏమి ఎప్పుడు పనుకొని ఉంటావు వరాస్వామికి ఉన్నప్పుడు ఆ బ్రహ్మ ఒక నాసిక ద్వారం నుంచి బయటకు వచ్చేసి ఆ భూమి అదిరిపోయిందంట అంటే అప్పుడు భూమి లేదు భూమి వచ్చేసి ఆ రివర్లు దీంట్లో సముద్రంలో పడేసినారు కదా మొత్తం సముద్రం ఉంది అప్పుడు వరాస్వామి ఆ భూమిని అట్లే లేపేసినాడు భూదేవిని అట్లే లేపేసి తోడపైన అంటావు అట్లా వస్తూ ఉంట పైనుంచి అట్లా వచ్చినాడంట అంత వేగంలో భూదేవిని రక్షించడానికి వచ్చినాడు వచ్చినప్పుడు ఆ వచ్చేసి భూదేవిని పట్టుకుని తన ఒళ్ళు పైన కూర్చున్నప్పుడు ఆ పెద్ద పెద్ద కొండలంతా ఆ వరాస్వామి కాల గెజ్జలకు గిల్ గిల్ గిల్ అని తగులుతూ ఉండిందంటే అది మంచి సౌండ్ వస్తూ ఉండిందంట అంత ఇదిగా ఉండింది అట్లాంటిదే అట్లా నడుచుకుండా వచ్చినప్పుడు ఏమైనా అలసిపోయినావా లేకుండా బ్రిడ్జ్ లేకుండా నువ్వు రామేశ్వరం నుంచి శ్రీలంక పోయినావు కదా అక్కడ అంత పెద్ద సాగరాన్ని దాటుకునేసి కాలు నొప్పి వచ్చిందా ఏమే నీవు అసలు మాట్లాడకుండా ఉంటున్నావే నీవు ఎప్పుడు కూడా ఎప్పుడు ఈ కావేరి ఒడిన ఊరికిని పనుకొని ఉంటావే అలా లేకుండా భూమిని పట్టి లేపినప్పుడు ఏమన్నా కొన్నిసారి చేయి పట్టేస్తాయి కదా అట్లా ఏమైనా పట్టిపోయిందా నీకు చేయి కానీ కాలు కానీ వరాస్వామి భూమిని ఒక్కసారి లేపేసి కూర్చోబెట్టేస్తున్నాడు కదా ఏమైనా చేయి కొన్నిసారి పట్టేస్తాయి అంటారు కదా చేయి పట్టేసింది స్వామి అని చెప్పి చెప్తాం కదా అట్లా ఏమైనా చేయి పట్టిన వాళ్ళు ఏం చేస్తారు కొద్దిసేపు అట్లే కూర్చోవాలా అది స్లోగా మళ్ళీ తగ్గుతాయి వాళ్ళు ఇంక కదలకూడదు అట్లా ఈయనకి అనిపిస్తుంది ఏమన్నా చెయ్యి పట్టుకున్నట్లే ఏమైనా పట్టేసిందా భూదేవిని అట్లే లిఫ్ట్ చేసి చెయ్యి ఏమైనా పట్టేసిందా ఊరికి ఇట్లే పట్టుకుని కూర్చున్నావే నీకు బోర్ అనిపించట్లే ఇట్లే ఎన్ని సంవత్సర పాట అట్లే పనుకొని ఉంటారు పూజారులు వస్తారు తిండి పెడతారు ఏం చూపులు మాటలు గిట్లు ఏం లేవు అట్లే ఆకాశం చూస్తూ తిరుగుతా ఆకాశం చూస్తూ అట్లే రోజు గడుపుతున్నావే నీకు ఏమి నీకు అంత కష్టం అనిపిస్తుందా నీకు ఒక ఇది అనిపించట్లే ఇంతమంది భక్తులు వస్తున్నారు ఒక మాట వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎంత ఆనందపడతారు ఒక లేసి కూర్చొనేసి ఏ ఊరు ఏం కథ ఒక ఒక మాట అంటే ఎంత బాగుంటుంది కెడందవార్ ఎళుందిరుదో నీవు పనుకున్న స్వామియా కొద్దిగా లేయచ్చు కదా లేచి మాట్లాడచ్చు కదా అంటే సారంగపాణి లేచి కూర్చుంటాడు ఆదిశేషన్ పైన పనుకున్న స్వామి టక్క లేచి కూర్చొనేస్తాడు లేచి కూర్చొని చూసి ఆయన స్టన్ అయిపోతాడు స్వామి స్వామి నా మాట విని లేచినవా పండుకో పండుకో క్షమించు నన్ను క్షమించని చెప్పేసి మళ్ళీ స్వామిని పండుకోమంటున్నాడు పండుకుంటే ఆయన ఇంకసారి ఇంకా నీలాగా ఇంకొకటి వస్తాడు ఏమే ఇంత నిద్ర నైట్ అంత నిద్ర పోలేదని ఇంకొకటి వచ్చి తిరుగుతాడు అందుకు స్వామి అన్న సరే నేను ఇంకే దేనికన్నా మంచిది నేను మిమ్మల్ని చూస్తా కూర్చుంటానని చెప్పేసి మళ్ళీ పండుకుంటాడు కానీ కొద్దిగా ఒళ్ళు ఆ ఫేస్ని తన ముఖానికి ఆ తిరుముఖ మండలాన్ని భక్తుల వైపు చూస్తూ అంటే వచ్చిన వాళ్ళని నేను గమనిస్తున్నానని చెప్పేసి భక్తుల వైపుకు చూస్తూ స్వామి ఇప్పుడు కూడా అట్లే దర్శనమిస్తాడు అంతకుముందు అట్లా లేకుండా పూర్తిగా పైన చూస్తా కూర్చున్న దేవుడు మళ్ళీ భక్తుల వైపు చూస్తూ ఆయన దర్శనమిస్తే ఆయన ఆయన అంటున్నాడు స్వామి అర్చమూర్తిగా ఉన్నావు నీవు అర్చమూర్తిగా ఉండే స్వామి నీవు ఇంత సులభం కాకూడదు అంటే ఇంత సరళంగా తన భక్తులు అడిగిన వెంటనే వచ్చి మాట్లాడే విధంగా ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి నీవు పండుకో పండుకోమని చెప్పేసి ఆయనకు మంగళాశాసనం పాడి తిరుమల శాళ్వారు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతారు ఈ విధంగా ఆయన అన్ని రకాల శాస్త్రంలో ఉండే అన్ని రకాల విషయం తెలుసుకునేసి ఏ దాంట్లో సారం లేదో దాన్ని వదిలేసి అంతే ఆయన పతంజలి సూత్రాన్ని నేర్చుకున్నాడు సంఖ్యాశాస్త్రం నేర్చుకున్నాడు బౌద్ధం నేర్చుకున్నాడు శమనం నేర్చుకున్నాడు జైన విషయం నేర్చుకున్నాడు అన్నీ నేర్చుకుని నేర్చుకుని నేర్చుకుని ఏం చేస్తాడు దేంట్లో సారం లేదా దాన్ని వదిలేసినాడు దేంట్లో సారం ఉందా దాన్ని మాత్రం పట్టుకున్నాడు చివరికి ఏం తెలుసుకున్నాడు ఆయన విష్ణువే సుప్రీం కృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసుకున్నాడు హరినామమే గొప్పది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అట్లా భగవంతుని నామమే నా గొప్పదని తెలుసుకున్నాడు భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అది సాక్షాత్ భగవంతుడు అదే ఒక ఆయన విగ్రహం కాదు మన మాటలను అది వింటుంది మనకు మన తోటితో స్పందిస్తుంది అన్ని విషయమైనా తెలుసుకున్నాడు అట్లా ఈ అమ్మాయి ఏం చెప్తుంది ఇప్పుడు ఆరైందు విట్టేనో తిరుమల్సి ఆడవార పోలే అంటే నేను తెలుసుకున్నానా ఏది అవసరమో ఇన్నాళ్ళు అక్కడ ఉన్నాను తిరుకోళ్ళూరు పెంట్ తిరుకోళ్ళూరు ఆ వైతమానేది గుడి లోపల గుడి గుడి పక్కనే ఉన్నాను ఏదైనా తెలుసుకున్నాను కష్టపడి పోనీ కష్టపడి తెలుసుకొని ఇంకా ఇంకా కష్టపడి తెలుసుకోవడానికి టైం ఉండదు కనీసం ఎవరైనా చెప్పిందన ఏది మంచిదని కరెక్ట్గా తెలుసుకునేసి దానైనా ఫాలో చేయాలి కదా అది కూడా నేను చేయలేదా తిరుమల లాగా కష్టపడి ఆయన కష్టపడి తెలుసుకున్నాడు ఈ పిల్లలు చూడండి పిల్లలకి ఏమైనా తినడానికి ఇచ్చేయండి వాళ్ళు టక్క తినేస్తారు ఒక ఒక పెద్ద తోటని ఓపెన్ చేసి నన్ను మామిడి పండ్లు మీకు ఎంతకాలం అంత కో తినండి అంటే వాళ్ళు ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి ఒక చెట్లకు ఎంత ఒక కిలో అమ్మితే ఎంత రేట్ వస్తాయి ఇది పండడానికి ఎంత టైం పడతాయి అదంతా ఆలోచించారు టకటగా ఆయన మామిడికాయ తినమంటే చాలా మామిడి పండ్లు టకటక తినేస్తారు వాళ్ళు దాని గురించి ఆలోచించరు వాళ్ళకి ఏం కావాలో పండ్లు కావాలంటే అట్లా వాళ్ళు ఆ చెట్టు ఎట్లా పెరుగుతుంది అది పెరగడానికి ఎంత టైం పడుతుంది దాని గురించి అంతా వాళ్ళు ఆలోచన చేయరు అట్లా చాలా సరళంగా తీసుకుంటారు అట్లా ఎందుకంటే మనకు ఆల్రెడీ మన సాధులు మన పెద్దవాళ్ళు మన ఆచార్యులు మనకు ఆల్రెడీ ఇది మంచిది ఇది కరెక్ట్ అయిన మార్గం అని మనకు చెప్పినారు దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అట్లా నేను రిసీవ్ చేయలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అని చెప్పేసి ఇన్ని ఇంతమంది ఆచార్యులు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేసి ఆ స్వామి కొంచెం దండం పెట్టి పోతా ఉన్నారు ఆయనే గొప్పవాడని తెలుసుకున్నారు ఆయనే శ్రే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని తెలుసుకున్నారు ఆయన పట్ల తన మనసుని పెట్టుకున్నారు కానీ నేను ఇక్కడ ఉన్నాను నేను ఇంతవరకు ఆయన వేరే శాస్త్రాన్ని చదవడానికి పోలేదు ఏది సారం లేదో దాన్ని వదలడానికి పోలేదు ఏది సారం ఉందో దాన్ని పట్టుకోవడానికి కూడా పోలేదు ఊరికే నేను ఆమె చెప్తుంది కుందేలు ఒక మలము కుందెలు మలము అది దేనికి పనికిరాదు అది ఇక్కడ ఉన్నంతేమే లేకుండా పొలలేస్తేమే ఏదైనా ఆవు పేడ అయితే కొద్దిగా ఎక్కువ వస్తాయి ఏదో పొలలు వేస్తే చెట్లు కొద్దిగా మూడు నాలుగు చెట్టుకు పనికి వస్తాయని చెప్పచ్చు కుందెలు మలం ఎక్కడ వేస్తేమే అది దేనికి ప్రయోజనం రాదు అది ఇంత కొద్దిగా ఉంటాయి దాన్ని ఏ చెట్టుకి వేస్తాం అది ఎక్కడేసిన నేను స్వామి కుందేలు మొల లాంటిది నేను ఆమె అంటుంది నేను కుందేలు ఒక మొలం లాంటిది నేను ప్లెయిన్ ప్లేసులు ఉన్న ఒకటే పొలాలు ఉన్న ఒకటే నా వల్ల దీనివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పేసి ఆమె ఆ మాట అంటుంది తిరుమలసి ఆళ్వార్లాగా మనము అన్ని శాస్త్రం తెలుసుకునేసి ఏది నిజమైనది ఏది డూప్లికేట్ ఏది తీసుకోవాలా ఏది తీసుకోకూడదు ఈ విషయం నేను తెలుసుకోకుండా ఉన్నాను కదా నేను ఎందుకు స్వామి ఇక్కడ ఉండాలంటే రామానుజాచార్య ఇంకా ఆమె పైన కృపను చూపిస్తాడు తన కృపాదృష్టితోటి నవ్వుతూ మళ్ళీ సరే తర్వాత ఈ యొక్క చిన్న కారణానికి ఇక్కడ వదిలేసిపోతున్నావు ఈ శరీరం సౌకల్యం కోసం వదిలేసిపోతున్నావు అంటే ఈ యొక్క ఇంత ఇంతవరకు నా దగ్గర భక్తి రాలేదని బాధపడిపోతున్నావా అంత చిన్న విషయానికి వెళ్తున్నావా అని చెప్తే లేదు ఇంకా నా దగ్గర ఉండే అంటే ఇంకా నేను వాళ్ళలాగా కాలేదు వీళ్ళలాగా కాలేదని చెప్పేసి మళ్ళీ ఏం చెప్తుందా మనం నెక్స్ట్ ప్రవచనంలో తెలుసుకుందాం జగద్గురు శీల ప్రభుపాదికి జాయ్ శీల గురుదేవ్ కీ జాయ్ ఇతాయ్ గౌర ప్రేమనందే హరి హరి బోల్